నండూరి సుబ్బారావు గారి ఇంకంటే నాకెందుకో ఎంతో ఇష్టం ఇంకి పేరులోనే ఒక ప్రేమ ఉంది ఎంకి మాటలోనే ఒక అభిమానం ఉంది ఎంకి అంటేనే ఓ ఆత్మీయత ఉంది అందుకే ఎంకంటే నాకెంతో ఇష్టం మా నండూరి సుబ్బారావు గారి ఎంకంటే ఎంతో ఇష్టం అందుకే ఎంకిని ఒకసారి పలకరిస్తా ఓ ఎంకి ముద్దుల నా ఎంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నిదురా కూసింతసేపు ముద్ర నా ఎంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనిదురా కూసింతసేపు నాకాసి చూస్తాది నవ్వు నవ్విస్తాది నాకాసి చూస్తాది నవ్వు నవ్విస్తాది ఎల్లి మాటాడిస్తే ఇసిరి కొడతాది ಇಲ್ಲಿ ಮಾಟಾಡಿಸ್ತ ಇಸಿರಿ ಕೊಡತಾದಿ ಗುಂಡೆ ಗೊಂತ್ಕಲೋ ನೋಟ್ಲಾಡುತಾದಿ ಕೂಕೊಂಡ ನಿದುರ ಕೂಸಿಂತ ಸೇಪು, ಕನ್ನು ಗಿಲಿಕಿಸ್ತಾದಿ, ನನ್ನು ಬುಲಿಪಿಸ್ತಾದಿ, ನಯಂಕಿ ತಕ್ಕೂದಿಗಾದ కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది దగ్గర సక్కుకుంటే అగ్గి చూస్తాది గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నిదురా కూసింతసేపు ఈడుండమంటాది ఇలుదూరిపోతాది ఈడుండమంటాది ఇలుదూరిపోతాది ఇసిగించి ఇసిగించి ఉసురోసుకుంది గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కుసింతసేపు ఏం చేసిందో ఏమో మందో మాకో ఎట్టి మరిగించినది వల్లకుందామంటే పాణమాగదురా మందో మాకో ఎట్టి మరిగించినది వల్లకుందామంటే పాణమాగదురా గుండె గొంతుకలోన కొట్లాడుతాది గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నిదురా కూసింతసేపు ఇది మా నండూరి సుబ్బారావు గారి ఎంకి నా ముద్దుల ఎంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనిదురా కుసింతసేపు మా ఎంకి ముచ్చట్లు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎంకి ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి ఇన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు దొడ్డి తోవకల్లె తొంగి చూడంగానే తోటకాడే ఉండు త్వరగొస్తనంటాది ఇన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు ఇంకి రాలేదని ఎటో సూతా ఉంటే వెనకాలగా వచ్చి ఎవరు ఓరంటాది ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు సిట్టి సేవా సాని నిట్టూరమెత్తుంటే మాట ఇనబడనట్లు మరి ఏటో చెబుతాది కోడి కూసేసరికి కొంపకెళ్ళాలి నీకోసరమ చెపుతాను కోపముద్దంటాది ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు ఎంతసేపున్నాను ఇడిసి పెట్టాలేవు ఎంతసేపున్నాను ఇడిసి పెట్టాలేవు తగువళ్లలో మనకు తలవంపులంటాది ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఎనకెనక సూతాన ఎల్లుతా ఉంటాది ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు నా ఎంకితో తిరుపతి ప్రయాణం ఎంకి నాతోటి రాయే మొన్న వెంకటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము ఓ ఎంకి ఎంకి నాతోటి రాయే మన వెంకటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి మూటాముల్లి గట్టి ముసిలోళ్లతో చెప్పి ఎంకీ నాతోటి రాయే మన వెంకటేశరుణ్ణి ఎల్లి సుశొద్దాము ఆసామి మీదేటో ఉసులాడుకుంట కొండమెట్లన్నీ నీ కొంగట్టుకెక్కాలి కొండ మెట్లన్నీ నీ కొంగట్ నీ కొంగట్టుకెక్కాలి ఎంకి నాతోటి రాయే రేతిరి పగటేల రెప్పెయ్యకెంకీని సల్లంగ చూడమని సామితో చెప్పాలి ఎంకీ నాతోటి రాయే మన ವೆಂಕಟೇಶರುಣ್ಣಿ ಎಲ್ಲಿ ಸುಸೊದ್ದಾಮು దూరాన నా ఎంకి యాడుంటివే ఎంకి యాడుంటివే ఓ ఎంకి ఎక్కడున్నావు యాడుంటివే ఎంకి యాడుంటివే పూతోరి పందిట్లో సీతాయి వెళ్తుంటే నీ తళుకు జ్ఞాపక నా తల తిరిగిందోలే యాడుంటివే ఎంకి యాడుంటివే మామిడి తోటకెళ్ళి మంచి పండొకటి గోసి ఏటోగాని నోట్లే వస్తే ఇసమై పోయిందోలే యాడుంటివే ఎంకి యాడుంటివే పొత్తేళ్ల జొన్న శీలో సితరమైపోతాది పొత్తేళ్ల జొన్న శీలో సితరమైపోతాది గుమ్మైన ఓసనొస్తే గుండెగిరిపోయేనోలే గుమ్మైన వాసనొస్తే గుండెగిరిపోయేనోలే యాడుంటివే ఎంకి యాడుంటివే నాకు ఇంకేమి అక్కర్లేదు నా ఎంకుంటే చాలు మనిషే సాలు మనిషి మాటే సాలు మనిషి ఓసనె సాలు మనసే సాలు మనిషే సాలు మనిషి మాటే సాలు మనిషి ఓసనె సాలు మనసే సాలు ఏతామకెదురుంగ ఎంకుంటే సాలు ఒంటరిగా సిటికేసి కుంట కలిపేను మనిషే సాలు మనిషే సాలు మనిషి మాటే సాలు మనిషి ఓసన సాలు మనసే సాలు ఇంకి ఎందెల గలగలిన బడితే సాలు కళ్ళు మూసుకు నీరు మళ్ళకెత్తేను మనిషే సాలు మనిషే సాలు మనిషి మాటే సాలు మనిషి ఓసనసాలు మనసేసాలు ఎంకిగాలొకసారి ఇసిరినాసాలు ఎంకిగాలొకసారి ఇసిరినాసాలు తోటంత రాజల్లే తొవ్విపోసేను మనిసే సాలు మనిషి మాటే సాలు మనిషి ఓసనె సాలు మనసేసాలు అందాల నాయంకి ఉందంటే సాలు అందాల నాయంకి ఉందంటే సాలు నిబ్బరముగా రేత్రి పొయ్యేను మనిషే సాలు మనిషి మాటే సాలు మనిషి ఓసనె సాలు మనసే సాలు ఒక్కొక్కసారి నాకు ఎంకి మీద కోపం వస్తుంది అప్పుడు మాత్రం నా దగ్గరికి రావద్దని చెబుతా రావద్దే నా పక్క రావద్దే ఎంకి రావద్దే నా పక్క రావద్దే ఎంకి ఆపొద్దే మన పొత్తులైపోయేనెంకీ ఆ పొద్దే మన పొత్తులైపోయెనెంకి నీ మీద పాణాలు నిలుపుకుంటా వచ్చి అర్ధరేతిర్లోనే అడివంత తిరిగానే రావొద్దే నా పక్క రావొద్దే ఎంకి ఆ పొద్దే మన పొత్తులైపోయెనెంకి గట్టెక్కి చూశాను పుట్టెక్కి చూశానే కళ్ళ కపటము లేని పిల్లవనుకున్నానే రావద్దే నా పక్క రావద్దే ఎంకి ఆపొద్దె మనసొత్తులైపోయెలెంకి ఆపొద్దె మన పొత్తులైపోయెనెంకి ఏడ నువ్వుండావు ఏళ్ళన్నీ ఇదానే ఏటి చేస్తుండావు ఈశరున్నడిగానే రావద్దే నా పక్క రావద్దే ఎంకి ఆ పొద్దే మన పొత్తులైపోయినింకి మా ఇంకి గురించి మళ్ళీ తర్వాత తలుచుకుంటా నండూరి సుబ్బారావు గారి ఎంకి అంటే నాకెంతో ఇష్టం ఎంకి పేరులోనే ఒక ప్రేమ ఉంది ఓ అభిమానం ఉంది ఒక ఆత్మీయత ఉంది అందుకే ఎంకంటే నాకెంతో ఇష్టం